అనురాధ నక్షత్రం స్తోత్రం నమో మిత్రస్య వరుణస్య చక్షసే మహోదేవాయత దృత్ సపర్యత్ దూర్ దేశే దేశే దేవ జాతాయ కేతవే దివసు పుత్రాయ సూర్యాయ సత్ రోజూ పదకొండు సార్లు పఠించటం వల్ల సర్వశుభాలు కలుగుతాయి